నాలుగు వందల పదిహేనవ సంకీర్తన తోమటి నింతెరగరా తొల్లిటివారు వామదేవ వశిష్ట వ్యాసాదులు తానే దైవమైతే తపమేల జపమేల పూనిసారే పూజించే పూజలేల కూను వంగి ఇంటింట కోరనేలా వేడనేలా ఈనె పానె లోకమెల్ల నేలరాదా తాను తగదా స్వతంత్రుడైతే దరిద్ర దుఃఖములేల నొగిలి వ్యాధుల చేత నొవ్వనేల నగుబాటులైన జనన మరణములేలా ముగురు వేల్పుల దండ మొనచూపరాదా శ్రీ వెంకటేశుడే శేఖరపు దైవమని సవధానుడితనికి స్వరణు చొచ్చి భావములోపల తన పాప బంధముల బాసి తావులనాతని కృపా దండ చేరరాదా